అథ ఎత్ర దేవ ఇవా అహమేవేదం సర్వోస్మీతి మన్యతే పరమో లోక ఇహలోకం స్వర్గలోకం పరమలోకం దేవలోకం ఎదుర్కొంటూ ఉంటుంది స్వర్గలోకం భయం పరమలోకం తన స్వరూపమే అది దీని యొక్క పరమలోకం పరమలోకమునందు తనకంటే భిన్నమైనది తన నుండి విడిపోయి సెపరేట్ గా ఉన్నది ఏది ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే తన నుండి ఏదైనా విడిబడి సెపరేట్ గా ఉన్నట్లయితే అది భయహేతువు విడిచిపోయేట్టు కాబట్టి తన నుండి సెపరేట్ గా ఏదే ఉండదు సర్వము ఈ సర్వాత్మభావాన్ని తెలుసుకోవడానికి సద్విద్య సద్రూపంత పరమాత్మను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు సర్వాత్మభావం ఉంటుంది నువ్వు పరమాత్మ పరమాత్మ లేకపోతే ఈశ్వరుడు తీసుకుని ఆ ఈశ్వరుని మీద నామరూపాలను గుర్తి నామరూపాలలో ఫిక్సేషన్ వేసేసి అక్కడి నుంచి ఆ నామరూపాల నుండి అవాలవా వర్తింగ్ లీడింగ్ టు అనదర్ ఒకదానికి మరోదానికి మరోదానికి మరోదానికి నామరూపాలు వేయడంలో మొగాయినైతే ఆడావిడికి వెళ్ళాడు ఆడావిడైతే మొగాయికి మొగాయి సో జనరల్ నుంచి మ్యారేజ్ వస్తుంది మ్యారేజ్ నుంచి పిల్లలు వస్తారు పిల్లల నుంచి మరొకటి వస్తుంది మరొకటి వస్తుంది ఇంకో సార్లు నాన్న మీరు అలా డివిజన్ అన్నది ఫిక్స్ అయింది కాబట్టి మీరు సర్వాత్మభావాన్ని అనుభవాన్ని తెలుసుకునే సందర్భంలో నామరూపములు ఉపకరించాలి నామరూపాలు ఏం చేస్తాయంటే ఎక్కడికక్కడికి గోడలు వచ్చేస్తూ ఉంటాయి నామరూపాలు కాబట్టి నామరూపములు కలిగించమైన తత్వాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే నేను సర్వాత్మ భావాన్ని అనుభవాన్ని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అహమస్మి ఇదమస్తి అని రెండు అనుభవాలు ఉన్నాయి అహమస్మి నేను ఉన్నాను ఇదం అస్తి ఇది ఉన్నది దేవుడు అనేది మీ అనుభవంలో లేదన్నమాట కాబట్టి దాన్ని తీసుకురాకూడదు ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటే అది మీరు ఉద్యోగం విని చెప్పిన మాట తప్ప అదే అనుభవంలో మాట కాదు కదా కాబట్టి దాన్ని విషయంలో పెట్టాకండి అహమస్మి అన్నది కాదనదే కాదనరాని అనుభవం ఇదమస్తి కూడా ఎవరు కాదనలేని అనుభవం ఆ ఇదం యొక్క డీటెయిల్స్ అయితే భిన్న భిన్నంగా ఉండవచ్చు ఒకటి ఇదం ఓ రకంగా కనపడుతుంది ఇంకొకటి ఇదం మరో రకంగా కనపడుతుంది కానీ ఇదమస్తి అస్థి అనే విషయంలో అలాగే అహం అన్నప్పుడు కూడా అహం ఏమిటి అంటే బాల్యంలో అహం ఒకలా ఉంటుంది వయస్సు వచ్చాక ఇంకోలా ఉంటుంది పెద్ద వయస్సు వచ్చాక ఇంకోలా ఉంటుంది అహంలో మార్పులు చేరుకులు వస్తాయి కానీ అస్మిత దాంట్లో మార్పు చేయకపోతుంది కాబట్టి అహమస్మి అన్నది అది కేవలము అస్మిత ఇంగుట అహమస్మి ఇంగుట యొక్క అనుభవం ఇదమస్మి అన్నప్పుడు కూడా either is the question but అస్థి is never question either is question అస్థి ఈజ్ నెవర్ క్వశ్చన్ ఎక్సెప్ట్ శూన్యవాది శూన్యవాదులు అది కూడా క్వశ్చన్ చేస్తారు వాళ్ళని పక్కన పెడితే అస్థి ఈజ్ నెవర్ క్వశ్చన్ కాబట్టి కనుక అది కూడా అస్థిక నౌ వర్సెస్ అస్థిక దట్ ఈస్ ది డివిజన్ ఈ డివిజన్ కి మూలం ఏంటి కేవలము అజ్ఞానం అజ్ఞానం వల్లనే అస్థిత వేరు అస్థిత వేరు అనే అనుభవం వెళ్ళిపోతుంది నిజానికి what is this the divides అస్మిత అండ్ అస్థిత అంటే దేహాభిమానమే డివైడ్ చేస్తుంది దేహాభిమానము అంటే మళ్ళీ నామరూపాభిమానమే అది కూడా ఎవరు కూడా దేహం లేనంటూ దేహ ధర్మాలని అధ్యారోపణ చేసుకుంటాడు అంతా పడుకున్న మాట్లాడి నేను మగవాడను నేను పద్యాదిని నేను మద్రాసిని ఇంకొకటి నేను పడుతువాడను నేను ముసలివాడను అంటే దేహ ధర్మాలని అధ్యారోపణ చేసుకుంటాడు కానీ దేహం లేని వాళ్ళని ఎవరో ఉంటారు ఎవరైనా నేను పేషెంట్ నేను రోగిని అంటాడు తప్ప ఈ గుండెకాయ నేనే అని ఎవరైనా అంటాడా అంటారు నేను రోగి రోగిని అంటే దేహరూపం దేహ ధర్మాధ్యారూపమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దేహ ధర్మాధ్యారూపం అదంతా నామరూపాలే ఇప్పుడు my heart is not function properly అని నేను అన్నారనుకోండి హ్యూమన్ బై హార్ట్ ఇంకా నామరూపాలే సో దాన్ని ఆ లెవెల్ దాకా డిస్కస్ చేయగలిగేటువంటి స్థితికి మనస్ మనస్థైర్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది సింగింగ్ కాదు ఆల్రెడీ పరిహారం అది ఇది ఆల్ పృథివీ కాబట్టి ఈ రకంగా నామరూప నామరూప బుద్ధి నామరూపాల కమిట్మెంట్ అంటే నామరూపముల ఎందు లగ్నమై ఉంటుందా ఆ కారణంగానే అస్మిత అస్థిత మీకు భిన్నంగా వర్షిస్తుంది మీకు ఏమవుతుందంటే నామరూపం గురించి మీరు తిరస్కరించగలిగితే అంటే డైల్యూట్ అయిపోవాలి నామరూపం గురించి డైల్యూట్ అయిపోవాలి అలా అయిపోయినట్లయితే మీకు అస్థితికి అస్థితికి ఉండేటువంటి డివిజన్ కొలాప్స్ అయిపోయింది కొలాప్స్ అయిపోయి మీకు ఒకే అస్తిత్వం దాన్ని సత్ అని అంటారు అఖండమైన అస్మిత అస్థిత అనే ఖండము లేనటువంటి సత్ మీకు అనుభవం వస్తుంది ఏంటంటే సద్విద్య అని పేరు సద్విద్యనే రమణ మహర్షి బోధిస్తూ ఉండేవారు ఆయన మొత్తం జీవితం అంతా కూడా అసత్తుని బోధించడానికి ఆయన వెచ్చించినారు ఆయన మొట్టమొదటి తమిళంలో అసత్తు గురించి బోధిస్తూ ఉన్నది తెలుగులో ఉన్నది అన్నాము తమిళంలో ఏదో అంటారు అదే సత్యము ఏది ఉన్నదియో అదే సత్యము సత్ అంటే ఉన్నది సత్యం అంటే ఉన్నదాని యొక్క అనుభవము సత్యము ఉన్నదాన్ని తెలుసుకుంటే సత్యం ఉన్నదాన్ని తెలుసుకోకుండా లేని దాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది అసత్యం కాబట్టి సత్తు సత్యము సత్యం యొక్క అనుభవానికే సత్యం అంటే సో ఉన్నది అని ఆ ఉన్నదాన్ని ఆయన ఏం చేసేవారంటే తమిళ పద్యాల రూపంగా ఆ ఉన్నది అనే అనుభవాన్ని ఆ సదు సత్తు సత్ దాన్ని మీరు పట్టుకోవడం అదే సత్యము అని చెప్తూ ఉండేవారు అలాగా అవి అలా చెప్తూ ఉంటుంటే అవి నోట్ చేసుకుంటే ఒక ఇరవై పద్యాల దాకా వచ్చింది బిల్డింగ్ ఇరవై వచ్చాయి ఇరవై వస్తే వాళ్ళు ఎవరో శిష్యులు అక్కడ తమిళనాడు అంతా ఈ రిచువలిజం ఎక్కువ వాళ్ళు అంటే మండలానికి పారాయణ అనుకూలంగా ఉంటుంది నలభై ఎనిమిది కోట్లు ఇరవై పార్టీలో వస్తే దాన్ని నలభై ఏమనుకోలేదు నలభై అంటే మండలాల సంఖ్య అదేదో సో వాళ్ళకు సో నలభై సందిగ్ధులు చేస్తారు అందుకోసం నలభై ఏమనుకుంటే సరే చూడాలి లేదని ఆయన సమయం వచ్చినప్పుడల్లా ఒకటో ప్రయాణం చేసేవారు ఇది నలభై కంటే యాభై అనుకోండి కాబట్టి మళ్ళీ దాంట్లో కొంచెం అన్ఇంపార్టెంట్ భర్తీ చేసి నలభై ఐదు వెళ్ళాను ఉన్నది నలభై నలభై రోజు చెప్పి తాను చెప్పే వస్తువు ఉన్నది అది అర్థం దాన్ని సంస్కృతంలో సద్ దర్శనం అని గణపతి కాబట్టి ఆ సద్రూపం సద్ సదానుభవము ఆత్మస్వరూపాన్ని సద్ అనే విధంగా ఎవరైనా అనుభవాన్ని తెలుసుకుంటారో వాళ్ళు సర్వాత్మభావాన్ని కలిగి ఉంటారు ఇది ఒక పెద్ద ఇది నేను చాలా టెక్నికల్ గా నిరూపించడం చేస్తూ ఉంటాను చేయబడినప్పుడు శాస్త్రంలో టెక్నికల్ నిరూపణ ఉంటుంది అయితే వెంటనే ఒక అధ్యయనము అనుభవము రెండు ఉంటాయి అధ్యయనంతో ఆగిపోకూడదు అనుభవంలో రావాలి సో సద్విద్య లేక సద్దర్శనము కేవలం అధ్యయన స్థాయిలో అనుకోవాలి అనుభవ స్థాయిలో కావాలి దీనికి ప్రాక్టికల్ ఏమిటి సద్ అఖండ సద్ అనుభవం ఏది కాదు అది జీవితంలో ప్రాక్టికల్ గా ఏ రూపంగా ఉంటుంది లేదా ఈ అధ్యయనానికి అనుభవానికి మధ్యన ఏ అగాధము కలదో ఆ అగాధము ఏది పూడిస్తుంది పూర్తి ఉపాధి దాన్ని అనుష్ఠానము ఆ అనుష్ఠానమే ప్రేమ ఎందుకంటే ప్రేమ ఎందు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ దైవర్స్థితిలో యూనిటీ యొక్క ఆవిష్కారమే ప్రేమ అని ఆయన చెప్తారు డైవర్సిటీ ఉంటుంది నామరూపాల్లో డైవర్సిటీ ఉంటుంది కానీ ఇన్స్పైట్ ఆఫ్ డైవర్సిటీ మీరు యూనిటీని అనుభవానికి వచ్చిందని కాబట్టి ప్రేమ ఉన్న ప్రతిసారి మీకు ఆ సర్వాత్మ భావం అనుభవానికి వస్తుంది మొత్తం రాబోతుంది అదే మోడల్లో మొత్తం రాబోతుంది కాబట్టి మీరు ప్రేమను అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం అనుష్ఠానం ప్రేమ యొక్క అనుష్ఠానాన్ని ప్రేమను అనుష్ఠించుట అనేది ఏదైతే కదో అదేం చేస్తుందంటే ఆ సద్విద్య యొక్క అధ్యయనాన్ని సదనుభవంగా తీర్చిదిద్దే ప్రేమకి ఆసక్తి ఉంటుంది ఆసక్తి కలుగుతుంది సో ఆ విధంగా దాన్ని ఆ సర్వాత్మ భావాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు ఇప్పుడు అవిద్య యొక్క స్వరూపాన్ని చాలా విస్తారంగా నిరూపించాం ఈ భాష్యంలో అవిద్యని ఇంత బాగా చెప్పినట్టుగా మీకు ఇక్కడ ఎక్కడ కనపడదు సో అవిద్య గురించి ఇంకా చెప్తున్నారు అతనికి కాబట్టి పైన చేసిన విచారాన్ని బట్టి మనకి ఇది నిర్ధారణ అవుతుంది ఎందుకంటే ఇది అవిద్య యొక్క స్వరూపం ఇది సతత్వం అంటే స్వరూపం అవిద్య యొక్క స్వరూపంలో ఉంది అవిద్య బాగా అవిద్యను బాగా తెలియాలి విద్య గురించి చక్కగా ఏంటంటే అవిద్యను బాగా తెలుసుకోవాలి అది దీని మీద ఒక ధ్యానం కూడా చీకటిని ధ్యానం చేయాలి చీకటిని ధ్యానం చీకటిని మీరు చీకటి మీకు తెలియలేదు మీ చీకటి యొక్క అనుభవం కాదు ఆ చీకటిని ధ్యానం చేయాలి చీకటిలో కూడా ఒక మోస్తరు చీకటి కాదు గాఢమైన దత్తమైన చీకటి మీకు అనుభవం ఉండి ఉండాలి అటువంటి అనుభవాన్ని గుర్తు చేసుకుని మీరు దాన్ని ధ్యానించాలి ఆ అనుభవాన్ని ధ్యానించాలి ఇప్పుడు ఏమవుతుందంటే చీకటి యొక్క రహస్యం ఏంటంటే చీకటి ఎందు సత్తు నిషేధించబడదు ఎరుక నిషేధించబడదు కొన్ని నామరూపాలు నిషేధించబడదు చీకటి యొక్క ధ్యానంలో ఉండే రహస్యం మీరు చీకటిని ధ్యానం చేసేప్పుడు మీరు సద్రూపులు మీరు ఉంటారు శత్రువులుగా మీరు ఉంటూనే ఉంటారు మీరు నిషేధం మీరు అపవాదం అయిపోరు మీరు చెరిగిపోరు మీరు ఉంటారు సద్రూపంగా శత్రూపంగా సచిత్ రూపంగా మీరు నిలిచి ఉంటారు ఆ సచిత్ రూపమైన మీరు తప్ప ఇది ఏ నామరూపాలు ఉండవు అది బాగా వంట పట్టినట్లయితే అది చాలా అవసరం కదా అది సద్విద్యను అనుభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ విద్య చేత ఆ విద్య వచ్చిందే కదా కాబట్టి ఆ విద్య యొక్క స్వరూపాన్ని మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత ఉపకారం ఉంటుంది అందుకోసం విద్య యొక్క స్వరూపాన్ని చెప్తున్నాం అవిద్య ఎలా ఉంటుందో తెలుసుకున్నాం సర్వాత్మానం సంతం సర్వాత్మత్వేన గ్రాహయది అంటే సర్వాత్మ స్వరూపుడే ఉంటాడు అంటే ఇది అస్థిత అస్థిత రెండు ఒకటే అఖండము అఖండము అఖండమైన సత్తుని అస్మిత వెర్సెస్ అస్మితగా విడగొట్టి మీకు అటువంటి అనుభవాన్ని మీరు పొందిట్లా చేస్తుంది వ్యాఖ్యతి మీరు ఆ విధంగా తెలుసుకునేట్లా చేస్తుంది మీరు అఖండమైన సత్తుని తెలుసుకోవడానికి బదులుగా అఖండితమైన అస్మిత వెర్సెస్ అస్థిత మీరు తెలుసుకుంటూ ఉంటారు దాని పేరే అవిద్య అది బ్రెయిన్ సెల్స్ లో ఉంటుంది బ్రెయిన్ సెల్స్ లో ఆల్మోస్ట్ లైక్ డిఎన్ఏ ఫార్ములా రూపంగా ఉంటున్నాను అంత లోతుగా అది విశ్లేషణ అయిపోయి ఉంటుంది దాన్ని మీరు నామరూప తిరస్కారం నామరూపాలను అలా తిరస్కరించుకోకపోతే you reach a point of genius ఒక జీనియస్ మీ బ్రెయిన్ సెల్స్ వస్తుంది ఆ జీనియస్ లో మీకు నామరూపంలో ఏ రకమైన కమిట్మెంట్ అలాగే నామరూపాలు ఏమేమి ప్రశ్న అనేటువంటి స్థితి వచ్చేస్తుంది వచ్చేస్తే అప్పుడు అస్మిత వెర్సెస్ అస్మిత అనే డివిజన్ అది క్రమంగా శిథిలమైపోయి మీకు శుద్ధ సద్రూపంగా నేను తెలుస్తూ ఉంటాను కాబట్టి ఈ విధంగా అస్మిత వెర్సెస్ అస్మిత అనే ఖండితమైన జ్ఞానం మనకి కలిగే విధంగా చేసేదే అవిద్య ఆ విధంగా ఏం చేస్తోందని సర్వాత్మభావానికి గండి కొడుతూ ఉంటుంది సర్వాత్మభావం లేకుండా చేస్తుంది ఆత్మన అన్యత్వంతరం ప్రస్థాపయది చూడండి మీరు ఏది మీకంటే భిన్నంగా ఉందని అనుకుంటున్నారు అంటే అది అనాత్మ ఆత్మకంటే అన్యది వస్తుంటారు మీకంటే భిన్నముగా ఉన్నది అని మీరు అనుకుంటున్నారు అది మీకంటే భిన్నమైన అనాత్మ వస్తువు మీకు మీ అనుభవంలోకి అజ్ఞానం పట్టుకొచ్చింది అజ్ఞానం ఏం చేసిందంటే మీకంటే భిన్నమైనటువంటి వస్తువును తయారు చేసి మీ ముందు పెడితే నువ్వు గ్రాడ్యుయేటెడ్ ఎలాగంటే చేపకి మనము కుక్కానికి కొంచెం మాంసఖండాన్ని పెట్టి దాన్ని వేస్తే ఆ చేప ఏం చేస్తుంది వైద్యం అలాగే ఈ చోర్లు దొంగతనాలు చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రాప్ ఒకటి తయారు చేసి మనం మన ముందు పెడతారు మనం ఈ టేక్ ఆ ట్రాప్ లో పడుతుంటాం అలాగే అజ్ఞానం ఏం చేస్తుందంటే ఆత్మ కంటే భిన్నముగా స్వతంత్రమైన సత్త కలిగిన వస్తువు ఒకటి భిన్నముగా ఉన్నది అనే ఒక భేదా ని తయారు చేసి మీరు ఇంకొకటి ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటము యొక్క ఉనికి ఘట జ్ఞానాన్ని విడిచిపెట్టి ఎవరు ఉండదు ఎస్ఏ ఇస్తి వ్యక్తికి చాలాసార్లు చెప్పారు ఎస్ఏ ఇస్తి ఇస్తే ఎస్ఏ ఇస్తే పరిస్థితి to be means to be పరిస్థితి మీరు ఏదైనా ఒకటి ఉంది అంటే మీరు తెలుసుకుంటేనే ఉన్నట్టు లేకపోతే లేదంటే మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ధైర్యం ఉందండి ధైర్యం లేదు మీకు తెలిస్తే ఉంటుందా తెలియకుండా ఉంటుందా మీకు తెలిస్తేనే మీరు దెయ్యం ఉందని తెలుసుకుంటూ ఉంటేనే దెయ్యం దెయ్యం ఇది ఎవరికి చెప్తారు మీరు లోకంలో ఎవరికి చెప్తారు లోకంలో ఎవరికైనా చెప్తారనుకోండి వాళ్ళు మీద మీద డెవలప్ వస్తారు మూడు కాకుండా ముక్కు కొనుక్కుంటే ఏదో సాగుతుంది ఆ రకంగా ఉంటుంది లోకంలో చెప్పేది ఏమీ కాదు ఎందుకంటే జనం చాలా అజ్ఞానంలో ఉంటారు ఫిక్సేటెడ్ అయి ఉంటారు ఇండాక్టర్నేట్ ఏదో ధనము భోగాలు ఆడావిడ పడుతుంటారు వాళ్ళ మీద అప్లై చేయడానికి కూడా అవకాశం లేదు పెద్ద పెద్ద పెట్టుకుని పీఠాలు పెట్టుకుని తాము ఇండాక్టర్నేట్ అయి స్వయం కన్ఫ్యూజ్ పరా కన్ఫ్యూజ్ వ్యక్తి సో ఘటమనేది జగత్తు అసలు నిజానికి వేదాంతులు చిత్ చిత్ భిన్నంగా సత్తుని ఒప్పుకోదు చిత్తుతో సంబంధం లేని సత్తుని స్వీకరించారు వేదాంతం యొక్క మౌలికమైన సిద్ధాంతం కాబట్టి ఎప్పుడైతే ఘటమనేది ఘట జ్ఞానము కంటే భిన్నంగా లేదని మీరు అన్నారో ఘట జ్ఞానం నీయందు ఉంటుందా ఘటంలో ఉంటుందా నీయందు కాబట్టి ఘట జ్ఞానం నీయందు ఉందంటే మీ చైతన్యంలో ఘటం ఇంక్లూడ్ లేదు మీ కాన్షియస్నెస్ లో ఘటం ఇంక్లూడ్ లేదు మీ కాన్షియస్నెస్ లో ఘటము ఇంక్లూడ్ కాకపోతే అటువంటి ఘటము ఉండనే ఉండదు ఘటం ఉన్నది అంటే ఇది included in your consciousness the whole creation is included in your consciousness the whole నేను చెప్తున్న దేవుడు దేవతలు దెయ్యాలు అన్నీ కూడా మీ కాన్షియస్నెస్ లో ఇంక్లూడ్ అయ్యి అంచేత మీ చైతన్యం కంటే భిన్నంగా ఏది లేదు కానీ అజ్ఞానం ఏం చెప్తుంది ఇదిగో ఇది నీ చైతన్యం నీకంటే భిన్నంగా ఉన్నది అని అజ్ఞానం అజ్ఞానం ఒక రాంగ్ స్కీమ్ uh, తయారు చేసి మీ ముందు పెట్టింది మీ ముందు పెట్టగానే మీరేం చేస్తారు అని వ్యతిరేకిస్తారు ఏదైనా చెప్తే కాదు నాకు అనుభవం ఒక కట్టె ఉంది ఇంత పొడుగు కట్టె ఆ కట్టె లోపల పురుగు ఉంది కట్టె లోపల పురుగులు ఉంటాయి ఆ పురుగు ఉందని ఎవరు గమనించలేదు ఆ కట్టె ఉండు ఉంటుంది కనకనకన సౌండ్ వచ్చింది కట్టె నుంచి అది మామూలుగా భోజనం చేస్తుంటే పక్కన కట్టి ఉంటుంది భోజనం చేస్తుంటే ఏదో కరకరకర సౌండ్ వచ్చింది యంత్రాలు చూస్తే కట్టిని చూసుకుంటారు మీకు ఫస్ట్ టైం తెలియదు ఫస్ట్ టైం ఏదో పక్కన ఎక్కడి నుండి వచ్చిందంటే వరదం సంక్రాంతికి డౌట్ వస్తుంది ఏదైనా ఒకసారి ఈ సౌండ్ ఈ కట్టెని చూస్తుందో వస్తుందేమో అని డౌట్ వస్తుంది డౌట్ వస్తే మీరు ఎగ్జామిన్ చేస్తారు ఎగ్జామిన్ చేస్తే కట్టెని సౌండ్ అప్పుడు వెంటనే మీరు పిలువ ఐ హవ్ సీన్ ఈ సౌండ్ కట్టె వస్తోంది అని డిక్లేర్ చేయగానే ఆ చుట్టూ అరణ్యంలో ఉన్నారు వాళ్ళు కూడా దండాలు ఏదో దండాలే లేదు ఆగండి దండం పెట్టచ్చు నాట్ డిస్ప్లే అప్పుడు తీరా ఎగ్జామిన్ చేస్తే ఆ కట్టెలో చిల్లు అంటే అప్పటికే ఆ గురువు కొంత గురించి ఆ చిల్లు పెట్టింది అది ఇంకా లోపల ఉంది లోపల అప్పుడప్పుడు కొడుతూ ఉంటుంది మనం వెళ్ళి ఎగిరి తీసుకుని ఇలా ఇలా ఉంటే అది భయపడి అది ఊరుకోండి మళ్ళీ మనం దాని పక్కన పడేసి మనం ఎక్కడికైనా వెళ్ళగానే అది తన కడుపు నింపుకోవాలి కదా అందుకోసం ఆ కట్టెను ఓపి అది డైజెస్ట్ చేసుకుంటుంది ఇప్పుడు చెలపురులు ఉన్నాయంటే వెళ్ళేస్తాయి కట్టెలు తినేస్తాయి వాటిని డైజెస్ట్ చేసేస్తాయి కాబట్టి ఏదైనా చిన్న అవకాశం ఇస్తే వెంటనే పూజలు మొదలు వెంటనే ఒక బిలీఫ్ లోకి వెళ్ళిపోతాం అలా ప్రతి అంటే ఫస్ట్ హింట్ ఈ స్టాక్ వచ్చింది పురోహితులు ఉంటారు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ ఉపచారాలు కొన్ని స్కీమ్ తీసుకొని వదిలించి పెట్టుకుంటారు అది ఎలా ప్రకృతి ప్రకృతి కర్తవ్య అని మీమాంస నియమమే ఉన్నది వాళ్ళ దగ్గర ప్రకృతి ఉంటుంది ప్రకృతి అంటే బేసిక్ మోడల్ ఆఫ్ వర్షిప్ ఉంటుంది దాన్ని ప్రకృతి అంటారు మీరు దాన్ని కట్టికి అప్లై చేయాలంటే కట్టికి అప్లై చేయాలి ఏ దేవత అనమాట కట్టే దేవత అనమాట సరే కట్టే దేవత అనేది మహా అవాహయాలు అని మొదలు చేస్తారు తర్వాత ఈ భూపం దీపం పద్యాలు ఉంటాయి దాంట్లో రక్ష రక్షణ మహేశ్వరి అన్నా రోజుల్లో రక్ష రక్ష కట్టదేవతే అని అని సరిపడుతుంది ఆ మహేశ్వరి చేసేసి కట్టదేవతలు ఇది గణపతి పూజ అనుకోండి రక్ష రక్ష గణేశ్వర అని అంటారు అది చెల్లికి అనుకోండి రక్ష రక్ష మహేశ్వరి అని అలా పెడతారు దానికి ఆ విస్తులు ఎలా ఉంటాయంటే ఏది కావాలంటే అది పెట్టచ్చు ప్రకృతి వికృతి దానికి టేకులు పెట్టినవాడు ఒకడు టేకులు పెట్టాలంటే తమిళనాడులో వాళ్ళ దగ్గర స్కీమ్ వాళ్ళ మోడల్లో అలా పెట్టుకుంటూ తమ టేకులు పెట్టేస్తారు దానికి ఇలాగ అలంకారాలు దానికి కొన్ని జైలు దగ్గర ఒక జైలు నీళ్ళ దగ్గర గుర్తులు వాళ్ళకి వేస్తారు అంతా వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది దాని ప్రకారం వాళ్ళు దాన్ని పాలిస్తారు కుంభాభిషేకం నారాయణ స్వామి ఒకటి మోసపోతే వీళ్ళు పోయి నీళ్లు మోస్తారు మంత్రాలు మోడల్ ప్రకారం చేశారు ఒక టెంపుల్ అక్కడ ఉంటుంది పూజలు అవుతుంది ఏమిటంటే దీనితో తో తోన కూడా తీసేసి తాము కర బిటీ ఎండ్స్ అంటే మీకంట జనరంగ ఉన్న ఒక స్వతంత్రమైన స్వతకలిగిన అర్థాన్ని నేను ఇప్పుడు తయారు చేసుకో టేంక్ యు బ్రైట్ ఇది ఇంగ్లీష్ కాలెడ్ ప్రిపేర్డ్ టీ కి కుడి మెథడ్ చి ఫోర్ ఎట్ రాప్ ఆన్ రెడీస్ కోర్ కంపనీ తో అది విడి విడి వడించేస్తది విక్ బ్రైట్ ఇట్ ఈ ఫాల్స్ అజ్ఞానం అలాగే మన జీవితాలను శాసిస్తూ ఉంటుంది ఆత్మాని అసర్వం ఆపాదయతి ఎప్పుడైతే ఖండ ఖండిత ముఖాన్ని సత్తునందు అజ్ఞానము ఆత్మ కంటే భిన్నమైన సత్తుని ప్రవేశపెడుతుందో అప్పుడు ఆత్మ ఏమవుతుంది సర్వం అవ్వదు అసర్వం అవుతుంది అంటే ఇప్పుడు ఎలాగంటే బిగిన్ విత్ ఏముందో తెలుసిన నేను జగత్తు తెలుసు మూడు వాస్తవంలో ఉన్నది ఒక్కటి దాని అంటే జీవుడు దేవుడు జగత్తు అనే విభాగం ఆరోపించబడి అంటే ఎలాగనమాట ఉన్న ఆ సత్యాన్ని ఒక లెన్స్ లో మీరు చూస్తే అది జీవుల్లో తప్ప దాన్ని అధ్యాత్మం అని అంటారు అధ్యాత్మ లెన్స్ లో చూస్తే జీవులకు అధిభూత లెన్స్ లో చూస్తే జగత్తులకు అతి దైవ లెన్స్ లో చూస్తే దేవుళ్ళకు ఇప్పుడు సత్ సత్ సత్యం సదేవ సత్యం ఓకే ఆ సత్ని ఈ దేహము ఇంద్రియములలో ప్రకటమవుతున్న సత్ అనే లెన్స్ దేహేంద్రియములు అనే లెన్స్ లో చూస్తే నేను అనే రూపం కాదు ఆ సత్తే అహమస్మి అనే రూపంగా అనుభవానికి వస్తుంది అది చూచి నేర్చుకుని అదే సంస్థని మీరు ఈ జగత్తు పంచభూతాలు అనే దృష్టితో చూశారనుకోండి అదే సత్తు జగత్ అనే నామరూపాలు మీకు అనుభవానికి ఈ రెండింటినీ కాదని అదే సత్తని ఒక ఫిక్సేషన్ తోటి దేవుడు అక్కడెక్కడో స్వర్గంలో ఉంటాడు దేవుడు వైకుంఠంలో ఉంటాడు ఆ విధంగా చూశారనుకోండి అప్పుడు అదే సత్తు దేవతాలు పొందాలి అనుభవానికి వస్తుంది ఉన్నది ఒకటే అఖండమైన సత్యం కాబట్టి దాని అంటే నేను నేను కానిది అనేటువంటి భేదాన్ని విద్య క్రియేట్ చేస్తూ ఉంటుంది తద్విషయ కామోభవతి ఎప్పుడైతే మీరు మీకంటే భిన్నమైన దాని యథార్థముగా స్వీకరిస్తారో మిమ్మల్ని మీరు తక్కువ వాడిగా అల్పుడుగా స్వీకరించినట్టు అవుతుంది ఆటోమేటిక్గా ఎదుర్కొన్నది యథార్థమైనప్పుడు మీరు దటెక్స్టెంట్ మీరు లిమిటెడ్ అయిపోతారు అల్పుడు కాబట్టి నేను అల్పుడను ఈ జగత్తంతా యథార్థము అనే పరిస్థితిలో పడతారు వెళ్ళే అజ్ఞానం అప్పుడు ఏమవుతుందంటే ఆ జగత్తులో ఉండే వాటి కామన కోరిక పుట్టింది కోరిక పుడితే కామక్రియాపాతే ఎప్పుడైతే కోరిక పుట్టిందో కోరిక వలన కర్మను చేయడం ప్రారంభిస్తాడు కర్మను యాక్సిడెంట్ టేక్స్ అంటే టేక్స్ కర్మను ఒకదాన్ని టేకప్ చేస్తాడు టేకప్ చేసి దాన్ని elaborate ప్లాన్ చేసుకుని అది చేయడం మొదలు ఇప్పుడు అతిరాత్రం చేస్తానంటాడు లేకపోతే చెల్లి చేస్తానంటాడు ఎవరికి తోచింది వాడు లేకపోతే seven days non stop Sai Baba భజన చేస్తాను ఏదో చూపించాను లేకపోతే నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తాను ఈ మధ్యన శృంగేరి మఠంలో నలభై ఎనిమిది లక్షల నామాలు శంకరాచార్య నామాలు పారాయణ చేశారు నలభై ఎనిమిది లక్షలు అంటే అన్ని నామాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నూట ఎనిమిది నామాలు ఉన్నాయి కదా అదే దాన్ని రిసైకిల్ చేస్తాం మొత్తం నలభై ఎనిమిది లక్షలైంది ఆ శుభసందర్భంలో పెద్ద స్వామికి అనుగ్రహ భాషణ చేసి ఇది ఇది ఎవరో నాకు ఫోన్ చేశారు సో ఇలాగా ఏదో ఒక పెద్ద క్రియ ఆ క్రియ వల్ల నాకు కోరిక తీరుతుంది అనే అభిప్రాయంలో ఏదో ఒక పెద్ద క్రియను టేకప్ చేస్తారు తప్ప కూర్చుని ధ్యానం చేయవయ్యా అని చెప్పారు చేస్తారా తర్వాత మీరు శాస్త్ర గ్రంథాలను చూస్తే యోగ యోగ గీత యోగ శాస్త్రము వేదాంత శాస్త్రము ఇటువంటి గ్రంథాలు ఇవన్నీ వీళ్ళు చదివిన వాళ్ళే కదా వీళ్ళు చదవని వాళ్ళు కాదు వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం చెప్తారు ధ్యానము సర్వోత్తమైన ఆధ్యాత్మిక సాధనాన్ని చెప్తారని చెప్పారు అది అది చదువుతూనే ఉంటారు అది పాఠాలుతూనే ఉంటారు కానీ ఎప్పుడు ధ్యానం అనేది వీళ్ళు ఎన్నడం చేయరు పరివర్తన తిరిగేందుకు పెద్ద క్రియ చేసినట్లయితే ఏమవుతుంది వాళ్ళ కోరిక తీరుతుంది కోరిక నుంచి క్రియ వెళ్ళేస్తుంది కోరిక ఎలా ఉంటుంది అనేక రకాలుగా ఇప్పుడు ఆ క్రియ వలన ఏదో ప్రయోజనాన్ని అపేక్షించి వాడి పెద్ద క్రియ మొదలు ఏదో ప్రయోజనాన్ని అపేక్షిస్తారు ఆ ప్రయోజనము పైకి చెప్పడం పైకి విశ్లేషణ అడుగుతాడు అధ్యక్షుడిగా విశ్వం అంతా ప్రేమ ఇప్పుడు విశ్వశాంతి కోసం యజ్ఞం చేస్తున్నవాడు సకల ప్రాణికోటిని ఆత్మరూపంగా భావన చేయాలి అక్కర్లేదా కానీ నువ్వు ఇక్కడ కూర్చొని ఒకటి బయట నిలబడతాడు మళ్ళీ ఎంతలోనే కానీ అన్నం మటుకు విశ్వశాంతి అనుకుంటాడు హౌ ఈజ్ విశ్వశాంతి నువ్వు నీ చుట్టూ ఉన్న వంద మందిని నీవు ఆత్మరూపంగా స్వీకరించాలంటే వాళ్ళలో ఉన్న డివిజన్స్ పెట్టి కొంతమందిని అడ్డుపెట్టి కొంతమంది ఇటు పెట్టి ఈ స్టేట్ ఆఫ్ సెగ్మెంటేషన్ సెగ్మెంటేషన్ కాదు ఫ్రాగ్మెంటేషన్ segregation ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ on one side how can you claim విశ్వశాంతి బట్ దేంటే ఎందుకంటే విశ్వశాంతి అంటే చెప్పడానికి వెళ్ళడానికి అందులో ముఖ్యంగా ఈ టెలివిజన్ యాంకర్స్ ఉంటారు చూడండి వాళ్ళకి అది క్యాచింగ్ ఫ్రేజ్ వాళ్ళకి ఏం అర్థం కాదు అలాగా కాబట్టి ఆ ఫ్రేజ్ని పట్టుకుని ఈ మళ్ళీ పట్టుకుని వెళ్ళాలి కానీ వీళ్ళ మనసులో ఏదో కోరిక రాబోయే ఎలక్షన్స్ పెట్టాలను లేదంటే దానికి పేరు ప్రతిష్టలు కావాలను ఏదో కోరుకుంటుంది కాబట్టి కామన ఉన్న వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి వాడికి యోగ్యత ఉండదు కామన నుండి క్రియాము ఉపాధి ఆ క్రియ ఎప్పుడు కూడా లాబరేట్ గా ఉంటుంది కామనకి తగ్గట్టుగా ఉంటుంది ఈ కోరికలు పట్టుకుంటుంది క్రియ ఇప్పుడు బిజినెస్ వెయ్యి కోట్ల బిజినెస్ ఉన్నవాడు ఐదు వేల కోట్ల బిజినెస్ లోకి జబ్బు చేసి మునిగిపోయాడు మునిగిపోతాడని తెలిస్తే జబ్బు చేసి ఉండేవాడు కాదు బట్ వెయ్యి కోట్ల బిజినెస్ లో ఉన్నవాడు బయట దిగి జబ్బు పెట్టు పరిశోధించుకోవాలి బిజినెస్ కామత క్రియానుపాదంటే ఫలం ఆ క్రియలు ఏమొస్తుంది ఫలం ఫలం ఏంటంటే బ్యాంక్ వస్తుంది ఒక ఆయన నేను రెండు దృష్టాంతాలు అయిపోతుంది నాకంటే కదా ఇలాంటివన్నీ జరుగుతుంటే దృష్టాంతాలు సమాజంలో కనుకుంటూ ఉంటాయి రెండు దృష్టాంతాలు అయిపోతుంది ఒక ఆయన వెయ్యి కోట్ల బిజినెస్ చేస్తున్నవాడు ఐదు వేల కోట్ల బిజినెస్ చేయాలని దురాశకు పోయి బ్యాంకులకు అయ్యాడు ఎక్కడో భారతదేశానికి దేశం బయట ఎక్కడో సందర్భం ఇంకొక ఆయన అతిరాత్రము అతిరాత్రం కాదు అతి ఉత్తరము అని చేయడం మొదలుపెట్టి వీకెండ్ బ్యాక్పెట్టి అతిరుత్తరం చేసి బ్యాక్పెట్టి అతిరుత్తరం చేయాలంటే ఓ స్వామిని పట్టుకున్నాడు ఆ స్వామి పట్టుకున్న స్వామిని నేను అతిరుత్తరం చేస్తాను చేయడం ఆయన చెప్పడానికి చెప్పి అతిరుత్తరం ఫైనాన్స్ పొజిషన్ అయితే ఆయన వయసులో మామూలు అడ్వైస్ ఇవ్వండి మోసుకుంటే మీరు చేస్తారు కాబట్టి కుమారుడు అయితే వచ్చి మీరు వస్తారు ఇక్కడ స్వాములు ఫైనాన్స్ అనేవి ఇవ్వడం వాళ్ళకుంటే ఖర్చులు వాడుకుంటాయి వాళ్ళ ప్రాజెక్టులు వాడుకుంటాయి నువ్వు కొత్తగా వచ్చి అభివృద్ధి చేస్తానంటే అసలు చేయమన్నాయి మీరు అసలు సరే నా ఆశీర్వదినప్పుడు నేను మొదలుపెట్టాడు ఆయన ఆశీర్వదనం చేసేటప్పుడు వృత్తితో దక్షిణలో సంభావనలు తీసుకువెళ్ళి ఐదు రోజులు ఎంతో ఐదు రోజులు పదకొండు రోజులు ఐదు రోజులు అంత అంత నెంబర్ రుద్రం ఏకాదశ రుద్రం eleven eleven into eleven eleven into eleven into eleven అది అది అలాగే సో ఫైవ్ డేస్ క్రియ పెద్ద ఫలం కావాలంటే పెద్ద క్రియ అతివృత్తం చేసేది దక్షిణం తీసుకుని వెళ్ళారు దుర్వృత్తులందరూ కొత్త వస్త్రాలు దక్షిణంలో తీసుకుని బస్సు కూడా రెండు ఎక్కువ వెళ్ళారు భక్తులందరూ భోజనాలు చేసి చేతులు పడుతున్నా వెళ్ళారు మీరు మొన్నాడు వెళ్ళి బ్యాంక్ రప్స్కి ఫైల్ చేస్తున్నారు స్వామీజీ అనుగ్రహ భాష నుంచి ఐదాన్ని ఆయన వెళ్ళారు ఈయన వారం మొదలైనప్పటికీ అప్పులు వాళ్ళు వెళ్ళబడ్డారు అప్పులు ఇవ్వడానికి ఈ దగ్గర ఏమీ లేదు ఈ ఫైల్ మనకి నేను చూశాను కష్టాలు క్రియ క్రియాపద వాళ్ళని మీరు ధ్యానం చేసుకోవాలా ఆత్మస్వరూపం నిష్ఠులుగా ఉంటూ ఇది యజ్ఞం చేసినంత ఫలం అంత దాంట్లోనే ఉంటుంది అంత ఆత్మీయంగా ఉంటుందని మీరు చెప్పి చూడండి ఇదే విషయాన్ని ఇంతకు ముందు చెప్పడం అనేది వన్ ఫోర్ టెన్ లో చెప్పారు ఇది పైన కూడా చెప్పబోతున్నారు ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ లో చెప్పబోతున్నారు సో ఎలాగే తెలుసిన ద్వైతమివతి తదితరగితరం పశ్యతి కాబట్టి వేదంలో మన ఆయన గారు చెప్పారు ఎక్కడైనా ద్వైతం అనే మాట వస్తే ఇవా ఉంటుంది అద్వైత అద్వయ అనే మాట వస్తే ఇవా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి వేదం యొక్క విషయంలో ద్వైతం కరెక్టా ద్వైతం అనే మాట ఉండదు ఇవా లేకుండా పక్కన ఇవా ఎందుకంటే ఎత్ర హి ద్వైతం భవతి అని ఉండదు అలా ఉందంటే అర్థమేంటి ఎక్కడైతే రెండు భిన్నమైన తత్వములు కలవో అని అర్థం ఉంటుంది అంటే అక్కడికి ఏమైనట్టు మీరు ఉనికిలో సత్తులో భేదాన్ని అంగీకరించినట్లే అంగీకరించే అంగీకరించారు ఇలా పడేస్తుంది ఇలా పడేసిందంటే అర్థమేంటి ఎక్కడైతే రెండు భిన్న తత్వములు ఉన్నాయా అన్నట్లు ఉంటుందో అంటే ఆ రకంగా వీళ్ళకి అనుభవం వస్తుంది ఆయన అది ఆ అనుభవం ఎక్కడికి చూసింది అజ్ఞానం తద్ అంటే ఇతర ఇతరం పశ్యతి వీడు విడిపోయి ఉంటాడు మీకు ఈ తనకంటే భిన్నమైన జగత్తుని మీరు దర్శిస్తూ ఉంటాడు అది తన పరిస్థితి కాబట్టి ద్వైతము యథార్థం ఎన్నటికీ కాదు అద్వైతమే సత్యం ఈ ఈ విషయాన్ని ఈ గొప్ప సత్యాన్ని పౌరా పురాణిక పురాణంలో మీరు అక్కడక్కడ కొన్ని కొన్ని కొన్ని కథల రూపంలో చూడవచ్చు ఇప్పుడు శివుడు ఉన్నప్పుడు ద్వైతాన్ని తిరస్కరించి అద్వైతాన్ని చెప్పే ఉపాయం ఇది లక్ష్మీదేవి విష్ణువు యొక్క వక్షస్థలంపై రేఖారూపంగా ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ముక్కుతో ముక్కుతోనూ లేకపోతే సింబాలిక్గాను మొత్తానికి అద్వైతాన్ని అంగీకరించే చేష్ట లేదు ఇది మూమెంట్ ఇన్ ద డైరెక్షన్ అద్వైతాన్ని అంగీకరించే మూమెంట్ ఏది సో నరసింహస్వామి కథలో కూడా ఎక్కడున్నాడు దేవుడి స్తంభంలో ఉన్నాడు స్తంభంతటా ఉన్నాడు స్తంభంలో కూడా ఉన్నాడు అని ఈ స్తంభం పడుకుంటే స్తంభంలో ఉంటాడు అదంతా పురాణం మొత్తం మీద సర్వత్రా దేవుడు మాత్రమే ఉన్నాడు ఒకే దేవుడు అంతటా ఉన్నాడు అనేది అంటే జగంలోనూ చేతనంలో కూడా అదే దేవుడు ఉన్నాడు ప్రవాదుల్లో హెలికటేషన్లో స్తంభంలో చెట్టులో చేమలో ఒకే పరమాత్మ ఒకే స్థాయి యొక్క విస్తారమే కూడా అనే ప్రిన్సిపులే మీకు ఆ కథలో కూడా చెప్పక చెప్పినట్లయితే ఆ విధంగా మీరు ఈ కథలన్నింటినీ ఆ దృష్టితో చూడాల్సి అంతే తప్ప కథలని లిటరల్ గా తీసుకుని ఈ కథల ద్వారా భేదము ప్రతిపాదించబడుతోంది అని కనుక మీరు స్వీకరించినట్లయితే మొత్తం ఆ సాహిత్యాన్ని కూడా తప్పుదారిని పెట్టినట్లయినది అటువంటి సాహిత్యం ఎవరికి ఉపయోగపడింది అన్నది